సంకీర్తన సంఖ్య రెండు వందల అరవై ఎనిమిది ఒక్కడే ఈ జీవుడు వడలు మోపని నాడు ఎక్కడికెక్కడి మాయ ఏమి గట్టుకొనెను పొంచి గర్భమున మాసు పొదిగి ఉండిన నాడు ఎంచుకొని ముచ్చటాడనెవరున్నారు అంచెల బరదుకునే ఎట్టి సంసారమిదియు అంచు మోచిత నిందు అణగుండెనో నిచ్చ నిచ్చరాతిరులు నిద్రవోయే వేళ ఇచ్చలతా చేసే పనులేమున్నవి ఖర్చు పెట్టి తనమేనా కాచుకున్న కర్మములు ఎచ్చుకుందుల నా చోట నిందువోయెనో బుద్ధిరగక బాలుడై పొత్తులలోనున్నప్పుడు కొద్దిలేక తానెవ్వరి గురు తెరుగు అద్దుక శ్రీ ఉండ దిద్దుకరాగానే కాక తెలివెందునున్నదో